మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి కట్ట మీద బంతి పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి కట్ట మీద బంతి పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి కట్ట మీద పువ్వులో మల్లేలు మల్లేలు పువ్వులో మా ఊరి కట్ట మీద బంతి పూల బాటలల్ల రాముడెల్లనో రామునింట రతనాల సిలుకలెల్లనో బంతి పూల బాటలల్ల రాముడెల్లనో రతనాల బంతి పూల బాటలల్లా రాముడంట రతనాల మల్లేలు మల్లేలు మల్లె పువ్వులు మా ఊరి కట్ట మీద కట్ల పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులు మా ఊరి కట్ట మీద కట్ల పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి కట్ట మీద పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి కట్ట మీద పువ్వులో కట్లపువ్వు బాటలల్ల కృష్ణుడెల్లెనో కృష్ణుడెంట నెమలీక పించమెల్లెనో కట్లపువ్వు బాటలల్ల కృష్ణుడెల్లెనో కృష్ణుడెంట నెమలీక పించమెల్లెనో కట్లపువ్వు బాటలల్ల కృష్ణుడెల్లెనో కృష్ణుడెంట నెమలీక కట్ల కట్లపువ్వు బాటలల్ల కృష్ణుడెల్లెనో కృష్ణుడెంట నెమలీక పించమెల్లెనో గన్నేరు గన్నేరు జాజి మొగ్గలు మా ఊరి కట్ట మీద గనక పువ్వులు గన్నేరు గన్నేరు జాజి మొగ్గలు మా ఊరి కట్ట మీద గనక పువ్వులో మొగ్గలో నా ఊరి కట్ట మీద పువ్వులో గన్నేరు గన్నేరు రాజు మొగ్గలో నా ఊరి కట్ట మీద పువ్వులో గునక పూల దారిలోన గణపతెల్లెనో గణపయ్య ఎంట నడిచి ఇలగ ఎల్లెనో గునక పూల దారిలోన గణపతెల్లెనో గణపయ్య ఎంట నడిచి ఇలగ ఎల్లెనో గునక పూల దారిలోన గణపయ్య ఎంట నడిచి ఎల్లెనో గునక పూల దారిలోన గణపయ్య వెంట నడిచి ఎల్లెనో గుమ్మ గుమ్మడి గుమ్మడి పువ్వులో మా ఊరి గుడి ముందు శంకు పువ్వులో గుమ్మ గుమ్మడి గుమ్మడి పువ్వులో మా ఊరి గుడి ముందు శంకు పువ్వులో గుమ్మ గుమ్మడి గుమ్మడి పువ్వులో మా ఊరి గుడి ముందు శంకు పువ్వులో గుమ్మ గుమ్మడి గుమ్మడి పువ్వులో మా ఊరి గుడి ముందు శంకు పువ్వులో అరే శంకు పూల వనంలోన శివుడెల్లెనో శివునెంట నాట్యమాడి నంది ఎల్లెనో శంకు పూల వనంలోన శివుడు నాట్యమాడి నంది ఎల్లెనో శంకు పూవనంలోన ఎల్లెనో శివునెంట నాట్యమాడి నంది ఎల్లెనో శంకు పూవనంలోన ఎల్లెనో శివునెంట నాట్యమాడి నంది ఎల్లెనో తంగేడు తంగేడు సండ్ర పువ్వులో మా ఊరి కట్ట మీద రుద్రాక్షలో తంగేడు తంగేడు సండ్ర పువ్వులో మా ఊరి కట్ట మీద రుద్రాక్షలో తంగేడు తంగేడు సండ్ర పువ్వులో మా ఊరి కట్ట మీద రుద్రాక్షలో రుద్రాక్షలో రుద్రాక్ష వనములో రుద్రుడే నడవంగ రుద్రునెంట పావురాల గుంపులే ఎల్లంగా రుద్రాక్ష వనములో రుద్రుడే నడవంగ రుద్రునెంట పావురాల గుంపులే ఎల్లంగా రుద్రాక్ష వనములో రుద్రుడే నడవంగ రుద్రునెంట పావురాల గుంపులే ఎల్లంగా రుద్రాక్ష వనములో రుద్రుడే నడవంగ రుద్రునెంట పావురాల గుంపులే ఎల్లంగా మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి గట్టు మీద పత్తి పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో గట్టు మీద పట్టి పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి గట్టు మీద పత్తి పువ్వులో మల్లేలు మల్లేలు మల్లె పువ్వులో మా ఊరి గట్టు మీద పత్తి పువ్వులో పత్తి పువ్వు దారుల్లో పరమాత్ముడెల్లంగా పరమాత్ముని ఎంట పాల పిట్టలెల్లంగా పత్తి పువ్వు దారుల్లో పరమాత్ముడెల్లంగా పరమాత్ముని ఎంట పాల పిట్టలెల్లంగా పత్తి పువ్వు దారుల్లో పరమాత్ముడెల్లంగా పరమాత్ముని ఎంట పాల పిట్టలెల్లంగా పత్తి పువ్వు దారుల్లో మహాత్ముని ఎంట బీర పూలు బీర పూలు పొట్ల పువ్వులో మా ఊరి కట్ట మీద గోగు పువ్వులో బీర పూలు బీర పూలు పొట్ల పువ్వులో మా ఊరి కట్ట మీద గోగు పువ్వులో బీర పూలు బీర పూలు పువ్వులో మా ఊరి కట్ట మీద పువ్వులో బీర పూలు బీర పూలు పువ్వులో మా ఊరి కట్ట మీద పువ్వులో గోగు పువ్వు దారుల్లో గోవిందుడెల్లనో గో గోవిందుడి ఎంట గోపికలు ఎల్లెనో పువ్వు దారుల్లో గోవిందుడు ఎల్లెనో గోవిందుడి ఎంట గోపికలు ఎల్లెనో గోగు పువ్వు దారుల్లో ఎల్లెనో గోవిందుడి ఎంట గోపికలు ఎల్లెనో గోగు పువ్వు దారుల్లో ఎల్లెనో గోవిందుడి ఎంట గోపికలు ఎల్లెనో రేల పూలు రేల పూలు రేల పూతలో మా ఊరి కట్ట మీద పట్టుకుచ్చులో కుచ్చులో రేల పూలు రేల పూలు రేల పూతలో మీద పట్టుకుచ్చులో రేల పూలు రేల పూలు రేల పూతలో మా ఊరి కట్ట మీద కుచ్చులో రేల పూలు రేల పూలు రేల పూతలో మా ఊరి కట్ట మీద కుచ్చులో పట్టుకుచ్చు దారులోన ఎల్లంగ వెంకటేశుడి ఎంట గరుడు గంతులే పట్టుకుచ్చు దారులోన వెంకటేశుడెల్లంగా వెంకటేశుడి ఎంట గరుడు గంతులే పట్టుకుచ్చు దారులోన వెంకటేశుడెల్లంగా వెంకటేశుని గంతులే గరుడు గంతులేయంగా పట్టుకుచ్చు దారులోన వెంకటేశుడెల్లంగా